కీర్తన నాలుగు వందల అరవై తొమ్మిది నానాభక్తులివి నరుల మార్గములు ఏ నెపాననైనా ఆతడీయకొను భక్తి హరికిగా వాదించుటది ఉన్మాద భక్తి అరులగొలువకుంటే పతివ్రతా భక్తి అరసి ఆత్మగనుటదియే విజ్ఞాన భక్తి అరమరచి చొక్కుటే ఆనందభక్తి అతి సాహసాల పూజ అది రాక్షస భక్తి ఆతని దాసుల సేవే అది ఏ తురీయ భక్తి క్షితినొక పని గోరి చేసుటే తామస భక్తి అతడే గతని ఉండుట అది వైరాగ్య భక్తి అట్టె స్వతంత్రుడవుటే అది రాజస భక్తి నెట్టన శరణనుటే నిర్మల భక్తి గట్టిగా శ్రీ వెంకటేశు కైంకర్యమే చేసి తట్టుముట్టు లేనిదే తగ నిజ భక్తి